ఆరవ అధ్యాయము ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు రెండు అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస్ చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులుపువేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచునుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచియున్నాడు గనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్తయనియు ప్రవక్తలలో ఒకనివలేనున్నాడనియు చెప్పుకొనిచుండిరి అయితే హేరోదు విని నిన్ను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచియున్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడగు పిలుపు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాన్ను పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను మరియు అతని